ఇటులైతే పుణ్యము నీకు ఇది ఉపకారం బౌను తటుకున నీ కీరితి వగడుదురు తలకొని ఇందరును సురాసుర గంధర్వయక్షులు మిమ్ము తెలియగలేరు పరాశరాదులు మీరూపు భావించగలేరు నరులెరుగుదురా మిమ్ము నారాయణ నీవే సులభుడవై కరీంద్రుగాచిన ఎటువలే గతువుగాక సనాతన బహువేద శాస్త్రంబులు మిమ్ము నుతింపలేవు అనంతయజ్ఞంబులు మిమ్మునటు సాధించగలేవు తనూధరులెంతటి వారు దామోదర నీవే అహల్యను వినోదముగా కాచిన ఎటువలే వెసకాతువుగాక రమాసతి నీలామహిరామలు మీ తల పెరంగరు సమేతులైన శేషాదులు మీ జాడ మీరలేరు తమోమయులిందరును ధరణీధర శ్రీవేంకటేశ నమో నమోయని ముక్కంగా ననుగాతువుగాక